సారథి ఎంత వేదముల సారము చౌరి తదంధి భక్తి చెల్లారెడు క్రీడి తారథి కుడౌనట చింతము విల్లు తేరును వారువముల్ మొదల్ దివిజ వర్గమ సంగినవంట అస్త్ర విస్తార గురు శివాదులట సంగరమన్ దెవడా గజాలదిన్ సారథి జంట వేదముల సారము